بسم الله الرحمن الرحيم والشمس وضحاها والقمر إذا تلاها والنهار إذا جلاها والليل إذا يغشاها والسماء وما بناها والأرض وما طحاها ونفس وما سواها فألهمها فجورها وتقواها قد أفلح من زكاها وقد خاب من دساها అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్యుడు సాక్షిగా అతని ఎండ సాక్షిగా సూర్యుని తరువాత వచ్చేటప్పటి చంద్రుడు సాక్షిగా సూర్యుణ్ణి దేదీప్యమానం చేసేటప్పటి పగలు సాక్షిగా సూర్యుణ్ణి మరుగుపరచేటప్పటి రాత్రి సాక్షిగా ఆకాశం సాక్షిగా దానిని నెలకొల్పిన వాని సాక్షిగా నేల సాక్షిగా దానిని పరచిన వాని సాక్షిగా మానవాత్మ సాక్షిగా ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియజేసిన వాని సాక్షిగా నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు దానిని అణచివేసినవాడు విఫలుడయ్యాడు كذبت ثمود بطغواها إذ انبعث أشقاها فقال لهم رسول الله ناقة الله وسقياها فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها ولا يخاف عقباها సమూద్ జాతి తన దుర్మార్గపు వైఖరి కారణంగా ధిక్కరించింది ఆ జాతికి చెందిన పరమ దుర్మార్గుడొకడు దిగ్గున లేచాడు అప్పుడు దైవ ప్రవక్త ఆ ప్రజలను జాగ్రత్త దేవుని ఒంటె జోలికి పోకండి దానిని నీళ్లు తాగకుండా ఆటంకపరచకండి అని హెచ్చరించాడు కాని వారు ఆయన మాటను ధిక్కరించి ఒంటెను చంపేశారు చివరకు వారి పాపాల పర్యవసానంగా వారి ప్రభువు వారందరినీ ఒకేసారి సర్వనాశనం చేసే మహా విపత్తును వారిపైకి పంపాడు ఈ చర్య వల్ల ఏదైనా దుష్పరిణామం సంభవిస్తుందన్న ఎలాంటి భయమూ ఆయనకు లేదు